ఆహా పాతివ్రత్య మహత్యం ఎంత గొప్పదు మగువ గృహాల్ని జీవితాల్ని మంగళప్రదం చేయగలదు పుణ్యవతులు లేని ప్రపంచం లేని ఆకాశం ఏమిటి అంత పొగుడుతున్నారు పతి సేవే కదా పాతివ్రత్య పదానికి సోపానం <laughs> అది నిజమే కాని ఉత్తమురాలైన ఇల్లాలు గృహానికి వెలుగు జీవితానికి చుక్కాని కష్టభరితం బహుళ దుఃఖప్రదముంబు సారరహితంబునైన సంసారమంబు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు ఆ ఏం పద్యం చదివేవయ్యా బిల్వ మంగళస్వామి భార్య స్వర్గమా శాస్త్రం చెప్పినట్టు మిట్ట మధ్యాహ్నం బయలుదేరిన వాణ్ణి చచ్చి చెడి సాయంగల విన్నపాలై ఇప్పటికి తప్పించుకురాగలిగాను ఈ లోపల నా భార్యామణి నన్ను పెట్టిన తిప్పల్లో సగం అనుభవించి ఉంటే భార్య స్వర్గమో నరకమో తెలిసేది